జీవుడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆ శాస్త్రాంతర్గతమైనటువంటి విషయాన్ని తాను గురువు వలన విని దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని మారుతున్నటువంటి ధర్మాన్ని పట్టుకుని ధర్మమునందు నిష్ఠుడై ఆ నిష్ణాతుడైనటువంటి ధర్మము వలన చేసినటువంటి కర్మచేతపు పరి అత్యంత తృప్తి చెందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత జ్ఞానమును పొందాలి ఆ జ్ఞానం వలన తాను ఆత్మ అని తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన తరువాత జీవన్ముక్తుడుగా నిలబడాలి అది ప్రస్థానం కాబట్టి వికారములు పొందేటటువంటిదంతా జగత్ జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోతుంది ఎప్పుడు ఉండేది సత్యం పరమేశ్వరుడు అందుకే ఆయనకి మా పర్యాయ పదం ఏమిటంటే సత్యం సత్యం శివం సుందరం ఆయన పేరు కాబట్టి ఆ సత్యమున్నదే అది సూర్యాస్తమయమునకు కారణమైనది ఆ సూర్యుని కదలికలకన్నిటికీ కారణం ఏది అంటే బ్రహ్మముతో మొదలుపెట్టి సత్యముతో పూర్తి చేశాడు ధర్మరాజు గారు కాబట్టి దాని చేత ఇంత క్రియ నడుస్తోంది అని చెప్పాడు అయితే చాలా సంతోషించాడు ఆ యక్షుడు చాలా సంతోషమయ్యా శ్రోత్రియుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగాడు శ్రోత్రియుడు అంటే శృతం బాగా విన్నవాడు అని గుర్తు ఏది బాగా విన్నవాడు అంటే సనాతన ధర్మమనందు అత్యంత ప్రధానమైనది ఏది అంటే చెవి భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అని మా చెవులు భద్రముగా ఉండుగాక చెవి ఎందుకు ప్రధానము అంటే వేదము నిలబడడానికి కారణము చెవి వేదం రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు పుస్తకం పట్టుకుని పైన ఉన్న గుర్తుల్ని బట్టి ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల్ని నేర్చుకోరు గురువుగారి దగ్గర కూర్చుంటే గురువుగారు మంత్రం చెప్తూ చెయ్యి పైకెత్తుతూ చెయ్యి కిందకి దింపుతూ చెయ్యి సమానంగా నిలబడుతూ మంత్రం చెప్తారు ఆ మంత్రం యొక్క స్వరాన్ని గురువుగారి దగ్గర చెవితో వింటాడు విని పట్టుకుంటాడు పట్టుకుంటే గురు పరంపరలో ఆ వేదం అలా ప్రవహిస్తూ ఉంటుంది దాని స్వరం వెడుతుంది వేదం కేవలం మంత్రం చెప్పడం వేదం కాదు స్వరంతో చెప్పడం గొప్ప అసలు దానికోసమే గురుముఖత వింటారు కాబట్టి చెవి ప్రధానంగా ఉంటుంది కాబట్టే వేదానికి ఇంకొక పేరు శృతి ఎవరు శ్రోత్రియుడు అంటే ఈ చెవి ఉన్నందుకు ధన్యత ఎప్పుడు అంటే ఉపనయనం చేసుకునేది ఎందుకంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడానికి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకంటే వేదం వినడానికి కాబట్టి ఎవరు వేదాభ్యాసం చేశాడో ఎవడు వేదం నేర్చుకున్నాడో గురువుగారి దగ్గర విన్నాడో ధారణ చేశాడో మళ్ళీ స్వరంతోనే చెప్తాడో వాడున్నాడే వాడు శ్రోత్రియుడు ఇక చాలా మహిమను పొందిన పురుషుడని ఎవరిని పిలవాలి అని అడిగాడు ధర్మరాజు ఆ ధర్మరాజు గారిని యక్షుడు అంటే తపస్సు వలన ప్రభావమును పొందినవాడు తపస్సు అంటే ఇంతకుముందు మార్కండేయ మహర్షి చెప్పారు తపస్సు అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేనితో మొదలు పెట్టండి మిగిలిన వాటిని దాన్ని ఆధారం చేసుకుని దగ్గరికి తీసుకుంటూ వెనక్కి ప్రయాణం చేయాలి వెనక్కి ప్రయాణం చేస్తే తపస్సు మన ప్రమేయం లేకుండా ముందుకెడతాయి ఇంద్రియాలు కన్ను ఉందనుకోండి నా ప్రమేయం ఏమక్కర్లేదు ముందుకు చూస్తుంది కానీ నేను ఈ కన్నుని మూసి లోపల మనసుని నిగ్రహించి నా మనోనేత్రంతో ఒక మంత్రానికి సంబంధించిన అధిష్టాన దేవతని చూస్తూ తత్సంబంధమైనటువంటి బీజాక్షరాల్ని పలుకుతున్నాను అనుకోండి అప్పుడు నేను వెనక్కి వెడుతున్నానని గుర్తు అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియకుండానే నా దృష్టి కేంద్రీకరణ ఇంద్రియ నిగ్రహము ప్రశాంతత ఆసన శుద్ధి ఇవన్నీ కలుగుతాయి ఈ తపస్సు ఎందు ఏమవుతుందంటే శక్తి పొటమరిస్తుంది బీజాక్షర శబ్ద విస్ఫోటనము అని శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి బయట ధ్వనికి పేల్తే ప్రపంచం నాశనం అవుతుంది లోపల విస్ఫోటనం సంభవిస్తే అందుకే పెదవులు కూడా కదవకుండా కదపకుండా మంత్రం చేయాలంటారు ఎంత బీజాక్షర విస్ఫోటనం జరిగితే అంత శక్తి లోపల పడుతుంది జపంలో అందులో అంతర్ముఖత్వాన్ని పొందుతాడు దాని వలన ప్రభావాన్ని పొందుతాడు మహిమ పొందుతాడు మహిమ అంటే శక్తి పొటమరిస్తుంది ఇప్పుడు ఆ శక్తి దేనికి ఆధారం అవుతుంది ఆయన వాక్కే శక్తి అయిపోతుంది ఇప్పుడు ఆయన సత్యం మాట్లాడడం కాదు ఆయన మాట్లాడినది సత్యమవుతున్నప్పుడు యోగి అయ్యాడు అంటారు ఆయన సత్యం చెప్పాడండి కాదు ఆయన ఏమన్నారో అది సత్యమైపోతుంది సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని అన్నారు నా వంటి బలం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నారు ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకా నయూయం నచరావణ అన్నారు వచ్చేస్తున్నారు నా వంటి వారెందరో వస్తున్నారు సుగ్రీవుడు వస్తున్నాడు ఉండదు ఈ లంక కాలిపోతుంది రావణుడు ఉండడన్నారు ఇప్పుడు జరగబోయేది హనుమ చెప్పలేదు హనుమ చెప్పింది జరుగుతుంది ఎందుకని యోగమూర్తి అయిన హనుమ చెప్తున్నారు ఆ తపస్థితిలో ఉన్నటువంటి హనుమ చెప్తున్నారు అది తోరణం మీద కూర్చోవడం అన్న మాటకు అర్థం ఆంతరంగా అందుకే సుందరకాండ కాండ కాబట్టి యోగి నోటి వెంట వచ్చింది సత్యం అవుతుంది యోగి ఎప్పుడయ్యాడు తపస్సు చేత అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం అనేకముగా కనపడుతున్న వాటిని అంతర్ముఖత్వము చేత ఒకటిగా చేసి నిలబెట్టినవాడు యోగి అలా ఒకటైపోయి అంటే బ్రహ్మము తప్ప వేరొకటి లేకుండా అనుభవిస్తున్నవాడెవడో వాడు ఆ శక్తిని పొందుతాడు కాబట్టి తపస్సు వలన మనుష్యుడు ప్రభావాన్ని పొందుతున్నాడు ఎప్పుడూ సాయంగా నిలబడేవాడు ఎవడు జీవితంలో అని అడిగాడు యక్షుడు ఎప్పుడూ సాయం చేయడమే తప్ప పాడు చేయడం అన్నది లేనివాడెవరు అంటే తన ధైర్యమే తనకి సాయం చేసేవాడు తన ధైర్యమే సాయం చేస్తుంది తప్ప బయట నుంచి సాయం చేసేవాడిని పక్కన పెట్టండి ఇప్పుడు ధర్మరాజు గారికి ఎవరు సాయం చేస్తున్నారు ఎర్రాప్రగడ వర్ణించారు ఆ అరణ్యంలో పక్షులు క్రూర మృగాల అరుపులు తప్ప మనుష్య సంచారము లేదు అన్నారు అలాంటి చోట నలుగురి తమ్ముళ్ళ యొక్క శవాల్ని చూశాడు ఎదురుగుండా నిలబడిన యక్షుణ్ణి చూశాడు మనసు ఎంత తబ్బిబ్బైపోవాలి అరణ్యవాసం పూర్తయిపోతోంది ఇంకొక ఏడాది పోతే యుద్ధం చేస్తారు ఈ తమ్ముళ్ళు రాజ్యం తెస్తారనుకుంటున్నాడు నలుగురు చచ్చిపోయారు ఏం చెప్పాలి అలాంటప్పుడు ఆయనకి తోడుగా వచ్చింది ఇప్పుడు ధైర్యం తన వైక్లభ్యమును పొందనటువంటి మనసే కాబట్టి ఆ ధైర్యమే ఎప్పుడూ సాయం చేసేవాడు తప్ప బాహ్యంలో సాయం చేసేవాడు తన లోపలున్న ధైర్యం వల్ల దొరుకుతాడు ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఏ కారణం చేత అవుతాడు అని అడిగాడు యక్షుడు ఒక వ్యక్తి బుద్ధిమంతుడు కేవలం చదువుకోవడం వల్ల కాలేడు ఎందుకో తెలుసా తప్పు చేసే వాళ్ళందరూ తప్పు చేస్తే ఇలా చూపించే వాళ్ళు లేరని చెయ్యట్లేదు ఇంట్లో ఎన్నో దేవతామూర్తులు ఉంటాయి ఆఫీసులో తన టేబుల్ గ్లాస్ కిందే భగవంతుడి మూర్తి ఉంటుంది దాని సాక్ష్యంగానే లంచం పుట్టుకునేవాడిని ఆ అద్దం కింద ఉన్న పరమాత్మ ఫోటో ఆపలేదు ఇంట్లోనే కూర్చుని అబద్ధాలు ఆడేవాడిని ఇంటి కబ్బోర్డ్లో ఉన్న పరమేశ్వర మూర్తులు ఆపలేవు కట్టుకున్న బట్ట ఆపదు పెట్టుకున్న బొట్టు ఆపదు ఏదాపుతుంది బుద్ధిమంతులతోడి సహవాసం ఆపుతుంది రామకృష్ణ పరమహంస అంటారు ఏనుగు నడిచి వెళ్ళిపోతూ తొండమెత్తి ఇలా కొమ్మను లాగబోతుంది బక్కగా ఉన్న మామటి పక్కన అంకుశం పెట్టి ఇలా అంటాడు దింపేస్తుంది బుద్ధిమంతుడైనటువంటి వాడితో కలిసి తిరిగితే అరే ఆయన అలా ఉంటాడు మనం ఇలా ఎలా ప్రవర్తించగలం రా అని మార్పు వస్తుంది ఒక వ్యక్తి బుద్ధిమంతుడవడానికి కారణము సహవాసమే సజ్జన సాంగత్యము చేత బుద్ధిమంతుడవుతాడు పెద్దల పరిచర్య చేత కేవలం ఉండడం కాదు వారి ఎందు అనురక్తి కలిగి వారి పరిచర్య చెయ్యడం ప్రారంభం చేస్తే దాని వలన బుద్ధిమంతుడవుతాడు నేను విశేష వ్యాఖ్య చెయ్యట్లేదు అని మనవి చేశాను ఎందుకంటే వెనక సభ జరపాలి కాబట్టి అలాగే బ్రాహ్మణుడు దేని వలన దివ్యత్వాన్ని పొందుతాడు వేద పఠనము వలన వేద పఠనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో బిఏ చదువుకునేటప్పుడు ఒక సిలబస్ పూర్తి చేసేసి బిఏ అనిపించుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ టెక్స్ట్ పుస్తకాలు వెంటనే ఎవరికో ఇచ్చేసి జీవితంలో మళ్ళీ చదవాలని నియమం ఏమి ఉండదు ఒకసారి పేరు పక్క బిఏ వచ్చేసాక వేద పఠనం అలా కాదు దాని అవసరం ఉందా అవసరం లేదా అన్న దానితో సంబంధం ఉండదు స్వరప్రతిష్ట చేసి ఆ స్వరంతో ఆ మంత్రాన్ని ఆమ్నాయం చేయడంలో తరించిపోతుంటాడు ఆనందపడిపోతుంటాడు అందుకే దానికి పుస్తకం ఉండదు గురువు గారి దగ్గర విని ధారణ చేసింది ఆ శిష్యుడిలో గురువే ఉంటాడు ఎందుకుంటాడో తెలుసా ఆ మంత్రం చెప్పేటప్పుడు ఆ స్వరం చెప్తూ ఉంటే గురువుగారు ఎంతో కష్టపడి చెయ్యి ఇలా ఎత్తి ఇలా పెట్టి ఇలా కిందకి దింపి చెప్పినటువంటి స్వరం జ్ఞాపకం ఉండిపోతుంది గురువు గారు ఎలా అన్నారో అలా అంటుంటాడు అందుకే గురువు శిష్యుల్లో బ్రతుకుతాడు కాబట్టి అదిగో ఆ శిష్యుని వలన ఆ దివ్యత్వము దేని వలన సంభవిస్తుంది దివ్వు అంటే ప్రకాశం ఆ ప్రకాశము దేని వలన సంభవిస్తుంది అంటే శబ్దరాశి అని వేదమునకే పేరు అది భగవంతుని వాక్కు కనుక ఋషి ఎక్కడో సమాధిలో దర్శనం చేసినటువంటి మంత్రము కనుక దాని యొక్క ఆమ్నాయము వలన దివ్యత్వాన్ని పొందుతాడు అంతకన్నా అనుష్ఠించడానికి ఇంకొక ప్రమాణం కూడా లేదు వేదమే ప్రమాణము ధర్మమునకు అందుచేత దివ్యత్వం నిర్మలత్వం దేని చేత పొందుతాడని అడిగాడు నిర్మలత్వం అంటే ఏమి కదలిక లేకుండా మనసులో ఏ మాలిన్యము లేకుండా ఉండగలగడం నిష్ఠ చేత నిష్ఠ అన్న మాటకు అర్థం ఏమిటంటే పరిపూర్ణమైన విశ్వాసము చేత ఏమంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనడానికి కొన్ని కళ్ళ ముందు కనపడతాయి కొన్ని కళ్ళ ముందు కనపడం ఏమండి నేను మీకు వంద రూపాయలు ఇస్తాను మీకు వంద రూపాయలు అందినట్టు తెలుస్తుందా అన్నాను అనుకోండి అదేంటండి అందకపోవడం ఏంటి మీరు ఇచ్చారు కదా పుచ్చుకున్నాను కదా అంటారు నేను మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే వెయ్యి రూపాయలు మనీ ఆర్డర్ కట్టాను అనుకోండి మా అబ్బాయికి వెయ్యి రూపాయలు అందుతాయండి అంటే విశ్వాసం పోస్ట్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ పట్టుకెళ్ళి ఇస్తాడు అందుకే కట్టే కాదు వేదం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మంత్రానికి విశ్వాసం ఏమిటంటే తండ్రికి తద్దినం పెట్టి ఇక్కడ భోక్తకు అన్నం పెడితే మా నాన్నగారికి అందుతుందా అండి అంటే నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కడితే మీ అబ్బాయికి అందగాలేదు నువ్వు ఇక్కడ మంత్రంతో పెడితే నీ తండ్రి ఎందుకు సంతోషిస్తాడు అది విశ్వాస సంబంధము అందుకే వేదమునకు ప్రమాణము విశ్వాసం ఆ విశ్వాసం ఉన్ననాడే వేదము ధర్మము ఫలిస్తాయి లేనినాడు ఉపయోగం ఉండదు దానివల్ల కాబట్టి నిష్ఠ దాని చేతనే నిర్మలత్వం ఏర్పడుతుంది అసలు ఆ తాత్పర్యం ఏమిటో తెలిసిన నాడు జంకడు నేను అనుష్ఠించిన ధర్మం నన్ను కాపాడుతుందంటాడు ధర్మరాజు గారిలా ఇక బ్రాహ్మణుడు దేని వలన మాలిన్యాన్ని పొందుతాడు మలం లేకుండా ఉన్నాడు ఇతపూర్వం ఇప్పుడు కొత్తగా మాలిన్యాన్ని పొందాడు దేని చేత పొందుతాడు మాలిన్యాన్ని అంటే సౌశీల్యమును విడిచిపెట్టిన కారణం చేత సౌశీల్యము అంటే మంచి స్వభావం బ్రాహ్మణుడికి సహజ సిద్ధంగా మంచి స్వభావం ఉండాలి అని శాస్త్రం ఎందుకని అంటే అత్యంత సత్వగుణంతో ఉంటాడు అని అటువంటి వాడే రజోగుణ తమోగుణ ప్రకోపానికి వెళ్ళిపోయాడు అనుకోండి అందుకే లోకంలో ఒక పెంకి సామెత ఉంటుంది ఎంత చెడిపోయిన వాడైనా నాలుగో వర్ణం వాడు బాగుపడ్డం మొదలు పెడితే ఎంత గొప్పగాడైనా బాగుపడతాడు అన్నీ బాగా చదువుకుని వేదం బాగా చదువుకున్న విద్వాంసుడే పాడైపోతే వాడికి చెప్పగలిగిన వాడు మాత్రం ఇక లోకంలో ఉన్నాడు ఈ మాట నేను కాదు పోతన గారు అన్నారు జ్ఞాన కలునిలోని శారదయువోలే అన్నారు ఎందుకని వాడేమనుకుంటున్నాడో దానికి అన్వయం చేస్తాడు వ్యాఖ్యని కాదు ఉన్నదున్నట్టు చెప్పిన వాడెవరో వాడు మాలిన్యము లేనివాడు అది ఎప్పుడు ఆ నిష్ట కుదిరితేనే అందుకే మాలి సౌశీల్యము తన స్వభావాన్ని విడిచిపెట్టేశాడా రజోగుణ తమోగుణ సంపర్కము చేత దాని చేత మాలిన్యము వచ్చేస్తుంది మర్చ్యుడు ఎప్పుడవుతాడు అని అడిగారు మర్చ్యుడు అంటే మరణించేటటువంటి స్వభావం అంటే ఏమంటే బ్రాహ్మణులు చచ్చిపోరా అని అడగకూడదు బ్రాహ్మణులు చచ్చిపోరా అంటే ఎవరివైనా శరీరాలు చచ్చిపోతాయి ఎప్పుడూ చావులేనిది ఏది అంటే ఆత్మ చిట్ట చివరికి ఆత్మగా తాను బతికిపోయి శరీరాన్ని వదిలిపెట్టాలి బ్రాహ్మణుడు ఆ స్థితిని దేని వలన పొందుతాడంటే వేదం చదువుకుని వేద ప్రమాణాన్ని తెలుసుకుని కానీ శౌచాన్ని వదిలిపెడితే చచ్చిపోతాడన్నారు శౌచం అంటే లోపల నమ్మకాన్ని పోగొట్టుకుని నమ్మకం ఉన్నట్టు నటించడం బాహ్యమునందు లోపలి శౌచం నిలబడడానికి కావలసినటువంటి ప్రక్రియని అవలంబించకపోవడం అంటే స్నానాది క్రియాకలాపమును నిర్వహించకపోవడం ఇటువంటి శౌచాన్ని నిలబెట్టుకోకపోతే మర్త్యుడవుతాడు శరీరాన్ని విడిచిపెడతాడు అజ్ఞానంతో మళ్ళీ పునర్జన్మని పొందుతాడు జీవన్ మృతుడెవరు అని అడిగారు యక్షుడు అంటే బ్రతికుండి కూడా చచ్చిపోయిన వాడెవరు అని అడిగారు దేవతలకు నివేదన చెయ్యనివాడు పితృదేవతలకు తద్దినం పెట్టనివాడు అతిథి ఇంటికి వస్తే అన్నం పెట్టనివాడు సేవకులకు ఎన్నడూ ఏదీ పెట్టకుండా తాను తినే అలవాటు ఉన్నవాడు ఇటువంటి వాడు బ్రతికుండి చచ్చిపోయినవాడే కాబట్టి మృతుడు అలాగే భూమి కంటే చాలా బరువైనది ఇది అని అడిగాడు యక్షుడు అంటే భూమి యొక్క బరువు అన్న మాటకు అర్థం ఏమిటంటే సహించగలగడం వహించగలగడం అమ్మ కన్న తల్లి అన్నాడు ధర్మరాజు ఆ ఒక్క మాట చాలు ఇక దానికి నేనేం వ్యాఖ్యానం చేయక్కర్లేదు ఆకాశము కన్న పొడుగైన వాడెవరు అని అడిగాడు నమ సోమాయి చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయి చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ చ నమో వధాయి చ వధాయి చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో అంటూ తండ్రి గురించి వర్ణించింది ఎదుర్వేదంలో అష్టమాధ్యాయ రుద్రాధ్యాయంలో అష్టమానువాకం తండ్రి శివస్వరూపం ఆ తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని అందుకే ఆకాశం కన్నా పొడుగ్గా నిలబడి కాపాడేవాడెవరు తండ్రి అన్నాడు ధర్మరాజు గారు చాలా బాగుందయ్యా గాలి కంటే వేగం ఉన్నది ఇది మనస్సు గడ్డి కంటే చాలా విరివిగా దొరికేది ఏది లోకంలో చింత అది లేనివాడు ఉంటాడు అంటే గడ్డి కన్నా విరివిగా దొరికేది చింత నిదిరించి కన్ను ఏది చాప జన్మించి చైతన్యం లేనిదేది గ్రుడ్డు రూపం ఉండి హృదయం లేనిదేది రాయి వేగం చేత అతిశయించేదేది ఏరు నేను అంతవరకే చెప్తూ వెళ్ళిపోతున్నాను కాబట్టి బాటసారికి చుట్టాలెవరు అని అడిగాడు బాటసారి అంటే అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నవాడు లేదా రహదారి మీద ఒక్కడే ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు తనవారన్నవారు వారెవరు లేరు తన చుట్టూ కానీ అప్పుడు బాటసారికి చుట్టాలెవరని అడిగాడు వర్తక సమూహమే వర్తక సమూహం అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి వ్యాపారం చేసుకుందామని వెళ్ళే వాళ్ళు ఉంటారే వాళ్లే చుట్టాలన్నాడు ఎందుకని వాళ్ళు వ్యాపారం చేస్తారు కాబట్టి ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎడతారు వాళ్ళు ఎప్పుడు వెడతారు కాబట్టి ఏ వేళలో వెళ్ళాలో ఏ వేళలో వెళ్ళకూడదో ఏ తువ్వు దగ్గర దొంగలు కొడతారో ఆ తువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ బళ్ళన్నీ కలిసి ఎందుకు వెళ్ళాలో యజమానులు అందరూ కిందకి దిగి కర్రలు ఎందుకు పట్టుకోవాలో ఎక్కడ చలివేంద్రం ఉంటుందో ఎక్కడ పూటకోళ్ల సత్రం ఉందో వాళ్ళకే తెలుసు అందుకని నీకు కావలసినవన్నీ వాళ్లే చెప్పగలరు కాబట్టి వాళ్లే చుట్టాలు కాబట్టి బాటసారికి చుట్టం ఎవరు అని అడిగాడు యక్షుడు వర్తక సమూహము అన్నాడు రోగికి మిగిలే ఎవరు అని అడిగాడు వైద్యుడు ఒక్కడే ఎక్కడో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడున్నాడు మిగిలిన వాళ్ళు అద్దంలోంచి చూస్తున్నారు ఏం పర్వాలేదు లోవాయ్ రేపో ఎల్లుండో ఇంటికి వెళ్ళిపోదు కానీ అంటాడు మిగిలిన వాళ్ళు చెప్పినా వీడిని నమ్మడం డాక్టర్ గారు చెప్పిందే నమ్మకం మీ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు చూస్తున్నావా చూడు అందరినీ అన్నాడు అనుకోండి డాక్టర్ గారే రేపటి వరకు ఉండేవాడు ఇవ్వలేపోతాడు కాదు అందుకని రోగికి చుట్టం వైద్యుడే అసలు గృహస్థునికి మంచి చుట్టం ఎవరు అని అడిగారు భార్య ఒక్కతే ఓ ఏవి జవాబులండి అవన్నీ ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న విశేషాన్ని అడుగుతున్నాడు ఇన్నాళ్ళు బ్రాహ్మణ బ్రాహ్మణుల దగ్గర విన్నాడు కదా వేద విద్వాంసుల దగ్గర పన్నెండేళ్లు దాని సారం పిండుతున్నాడు ఇక్షుడు ఎంత నేర్చుకున్నాడో చూద్దామని మరణించిన వాడికి చుట్టంగా వెంట వచ్చేది ఎవరని అడిగాడు చేసిన ధర్మం ఒక్కటే ధర్మానికి పాదంతా ఎక్కడుంది అని అడిగాడు కారుణ్యమునందు అన్నాడు అసలు ఆ కారుణ్యం లేని ధర్మం లేనే లేదు కాబట్టి కీర్తికి ఆధారం ఎక్కడుంది అని అడిగాడు దానమునందు స్వర్గానికి మార్గమేది అని అడిగాడు సత్యము నిజము పలుకుట ఎందు సుఖానికి నిలవెక్కడుంది అని అడిగాడు శీలమునందు స్వభావమునందు ఆత్మ ఎవరు తన ఆత్మని తాను బయట చూసుకోవాలి అనుకుంటే అంటే ఎవరో ఆత్మగార్ నిలబడతాడు తప్ప ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటాడు తప్ప తన ఆత్మని తాను బయట చూడాలనుకుంటే ఎలా చూడగలడు అని అడిగాడు యక్షుడు కొడుకు రూపంలో ఆత్మావై పుత్రనామాసి అంటే ఇవన్నీ బ్రాహ్మణులు చెప్పిన వేదాంతర్గత విషయాలు బాగా పట్టుకున్నాడా లేదా పన్నెండేళ్లు చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు ఇంతమంది ఇళ్ళు వదిలిపెట్టి ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నారు పన్నెండేళ్లు కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులు మార్కండేయుడు అన్నాళ్ళు కూర్చొని చెప్పాడు ఏం గుర్తు పెట్టుకున్నాడు చూస్తున్నాడు అందుకు అడుగుతున్నాడు కాబట్టి దైవికమైనటువంటి చుట్టం ఎవరు చుట్టరికము అంటే మీతో నేను మనవి చేశాను కదా పుడుతూనే వస్తుంది దేహ సంబంధం పెదనాన్నలు పిననాన్నలు పిన్నమ్మలు పెద్దమ్మలు అన్నలు తమ్ములు తల్లి తండ్రి వీళ్ళందరూ పరమేశ్వరుడు ఏర్పరిచిన చుట్టరికం ఎక్కడి నుంచి వచ్చింది అది తీగ దాని వలన మిగిలినవన్నీ కూడా అంటుకుంటాయి చుట్టరికాలు కాబట్టి ఎవరది అని అడిగాడు భార్య మధ్యలో వచ్చి ప్రవేశిస్తుంది ఆమెతో చుట్టరికమేం లేదు కానీ ఆమె వలన ఎందరో చుట్టాలు వస్తారు అసలు ఆమె వలన నిజమైన ఆత్మ బయటికి వస్తుంది కొడుకు వస్తాడు కూతురు వస్తుంది పుణ్యం వస్తుంది ధర్మం వస్తుంది తను వెళ్ళిపోయాక గైలో శ్రాద్ధం పెట్టేవాడు వస్తాడు కాబట్టి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఆ చుట్టంలోంచే కాబట్టే దైవికమైన చుట్టం ఎవరు అంటే భార్య అసలు సమస్త జీవకోటి యొక్క బ్రతుకుని నిర్వహిస్తున్న వాళ్ళెవరు అని అడిగాడు మేఘుడు ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీటిని తాగి చల్లటి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో ప్రయాణించి రాత్రి చీకట్లో అందరూ గాఢనిద్రలో ఉండగా అరే వీళ్ళకి నీళ్లు లేవు పంటలు లేవనిది తాను తెచ్చుకున్నటువంటి నీళ్లన్నిటినీ వర్షించేసి ఉపకారం చేశాను కాబట్టి నాకు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా అని కూడా చూడకుండా నాకున్నవన్నీ ఇచ్చేశానని వెలితి పడిపోయి తెల్లని మేఘం గబగబా వెళ్ళిపోతుంది వచ్చినప్పుడు బరువుగా వచ్చింది ఆ మేఘం లేని నాడు బ్రతుకెక్కడుంది ఏ ప్రాణి బ్రతకదు కాబట్టి సమస్త ప్రాణికోటికి నిర్వాహకుడు మేఘుడే అన్నాడు చాలా సంతోషం అసలు మనిషి గొప్పతనాన్ని పొందడానికి ఏది చేసి తీరాలి అని అడిగాడు దానము దాచుకున్నవాడు ఎంత ఉన్నా పట్టికెళ్ళేది లేదు గొప్పతనం అంటూ పొందితే దానము చేతనే పొందుతాడు అసలు లోకంలో గొప్ప ధర్మమేది అహింస పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినది ధర్మముల ఏది యజ్ఞము నేను మీతో అందుకే మనవి చేశా సనాతన ధర్మం అంతా అగ్ని మీద ఆధారపడింది అనడానికి కారణం అది మనం ఇచ్చిన హవిస్సు దేవతలకి దేవతలు ప్రీతి చెంది వర్షం వర్షం వలన పంటలు పంటల వలన మళ్ళీ మనం సుఖాలు పొంది యజ్ఞం యజ్ఞం వలన దేవతలు దేవతల వలన మళ్ళీ సుఖ సుఖాలు ఇదొక ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది కాబట్టి అన్నిటిలోకి గొప్ప ధర్మం ఏది యజ్ఞమును నిర్వహించుటయే ఏది విడిచిపెట్టేస్తే మనిషి సంతోషంగా ఉంటాడు అహంకారం అదొక్కటి లేకపోతే సంతోషం నన్ను కూడా ఇలా కూర్చోబెట్టడం ఏమిటండి అంటేనే ప్రమాదం వస్తుంది నేను ఎంతటి వాడినండి ఎక్కడ కూర్చుండే అంటే ప్రమాదం రాదు కాబట్టి అహంకారం విడిచిపెడితే సంతోషంగా ఉంటాడు లోకంలో విషం ఇది విప్రుల యొక్క ధనం బ్రాహ్మణ ధనాన్ని తస్కరిస్తే విషాన్ని తాగినట్టే కాబట్టి పితృతర్పణలకు అనుకూలమైన కాలం ఇది యథార్థమునకు బ్రాహ్మణులు వస్తున్న కాలమే పితృతర్పణలకు అనుకూలమైన కాలం అలాగే దేనిని వదిలితే నరుడు అందరికీ ఇష్టుడవుతాడు అని అడిగాడు గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు అలాగే అసలు నిశోకుడైనటువంటి వాడు ఎవరు అంటే ఎప్పుడూ శోకము లేకుండా సంతోషంగా ఉండాలనుకున్నవాడు దేన్ని విడిచిపెట్టేస్తే అలా ఉండగలడు కోపాన్ని విడిచిపెడితే చాలా గొప్ప ఐశ్వర్యవంతుడెవరు లోభం లేనివాడు ఇక్కడ మీ ఇక్కడ మాత్రం నేను కొంచెం వివరణ చేయవలసి ఉంటుంది ఏమంటే దాచుకున్నవాడు ఐశ్వర్యవంతుడా దానం చేసిన వాడు ఐశ్వర్యవంతుడా అని మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు దాచుకున్నవాడు దరిద్రుడు ఎందుకో తెలుసా ఎప్పుడో అప్పుడు శరీరం విడిచిపెడతాడు పట్టుకెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాడు ఇదంతా నాది ఇదంతా నాది అన్నది వదిలి చెడిపోయాడు బిడ్డలు పంచుకున్నాడు దానం చేసింది తనతో పాటుగా పుణ్యంగా వస్తోంది తనదైంది తనదిగా పట్టుకెడుతున్నాడు అందుకే దానం చేసిన వాడు ధన్యాత్ముడు లోభి దరిద్రుడు కాబట్టి ఎవడ ఐశ్వర్యవంతుడు లోభాన్ని విడిచిపెట్టినవాడు అలాగే సౌఖ్యము కలవాడెవరు అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండగలిగిన వాడెవరు నిత్యతృప్తితో ఎవడుంటాడు తృష్ణ లేనివాడు కోరిక లేనివాడు కాడు కోరిక ఉండాలి నాకు కొడుకు పుట్టాలని కోరిక ఉండాలి నీ వివాహం చేసుకోవాలని కోరిక ఉండాలి నాకు కావలసిన కనీస అవసరాలు నాకు సమకూడాలి అని కోరిక ఉండాలి నా బిడ్డలు బాగా చదువుకోవాలని కోరిక ఉండాలి ఉత్తమమైన కోరికలు ఆ కోరికలు లేకుండా గృహస్థు ఉండడం లేకపోతే ఇంకా ధర్మార్థ చెట్టు వివిధ పురుషార్థ బలచిత్యర్థం అన్న మాటే లేదు అది కాదు నేను ధర్మమును అనుష్ఠించాలన్న కోరిక ఉండాలి అవి కోరికలు తృష్ణ వేరు తృష్ణ పరిగెత్తడం పరిగెత్తి పరిగెత్తి అది అందక చచ్చిపోవడం మృగతృష్ణ అంటారు కోరిక డబ్బు ఈ రెండిటిని కలిపి మధ్యలో మనిషి పరిగెడితే తృష్ణ అంటారు ఓ కోరిక పుట్టింది ఈ కోరిక తీర్చుకోవడానికి డబ్బని పరిగెత్తాడు ఈ డబ్బట్టుకొచ్చాడు అగ్నిహోత్రంలో నెయ్యి పోసినట్టు తీరింది ఆగిపోతాడా బ్లాక్ అండ్ వైట్ టీవీ తెచ్చుకున్నాడు కలర్ ఉంటే బాగుండు మళ్ళీ పరిగెత్తాడు మళ్ళీ తెచ్చాడు పెట్టాడు దీనికి ఒక్క వీసీడీ ఉంటే బాగుండు మళ్ళీ పరిగెత్తాడు మళ్ళీ తెచ్చాడు ఇది ఏదో డివిడి ఉంటే బాగుండేది దీనికి రిమోట్ ఉంటే బాగుండేది దీనికి స్పీకర్లు ఉంటే బాగుండేది దీనికి సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుండేది ఈ నెయ్యి తెచ్చి అగ్నిహోత్రంలో పైయడం భగ్గుమంటూ ఉండడం ఈ పరుగుతో ఆఖరికి జీవితం వదిలేశాడు చిట్ట చివరికి ఏం పట్టుకెళ్ళాడు ప్రత్యాయంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున నిరుపుల ఈ భోగాలు అయిపోయాయి జీవితం అయిపోయింది తను పట్టు చేసింది లేదు ఏ కర్మ లేదు త్రియక్కుల్లో వెళ్ళిపోయాడు కాబట్టి తృష్ణ ఎందు ఉన్నవాడెవరో వాడికి సౌఖ్యము లేదు తృష్ణ లేనివాడు అంత సౌఖ్యంగా ఉంటాడు హాయిగా సంతోషంగా ఉంటాడు పురుషుడు అని ఎవరిని పిలవచ్చు ఆయనండి పురుషుడు అని ఎవరిని అనొచ్చు భూమి నుండి ఆకాశం వరకు కీర్తిని సముపార్జించుకున్న వాడిని పురుషుడని పిలవాలన్నారు సర్వధని అని ఎవరిని పిలవాలి అని అడిగారు సర్వధని అంటే అన్ని ధనములు ఉన్నవాడు అని ఎవరు అంటే మూడు గుణములు ఉన్నవాడిని సర్వధని అని పిలవమన్నారు ప్రియమునందు అప్రియమునందు సుఖమునందు దుఃఖమునందు జరిగిన కార్యములందు జరగవలసిన కార్యములందు సమభావనతో ఉన్నవాడు తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అతి అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనర అంటాడు గీతాచార్యుడు ఈ మాటలు చెప్తే పొంగిపోయాడు పొంగిపోయి ఇక్షుడన్నాడు చాలా సంతోషించానయ్యా ఒక్క ప్రశ్నకు వదిలిపెట్టకుండా చెప్పావు సమాధానం అన్ని వైదికాలు వేదాంతర్గతమైన జవాబులు ఏదో నోటికొచ్చినవి కావు అంటే పన్నెండేళ్లు బ్రాహ్మణులు వేద విద్వాంసులు చెప్పినవి నీ తలకెక్కాయి ఆనందించాను కోరుకో ఏం కోరుకుంటావు నీ అన్నదమ్ము నీ తమ్ముళ్లలో ఒకడిని బతికిస్తాను ఎవరి పేరు కావాలో అడుగన్నాడు వెంటనే తడువుకోకుండా ఆయన నాకు నకులుణ్ణి బ్రతికించు బ్రతికిస్తాను కానీ నీకు రాజ్యం ఇప్పించే వాళ్ళు భీమార్జునులు వాళ్ళను వదిలేసి నకులుణ్ణి ఎందుకు అడిగా ఉన్నాడు మా నాన్నగారికి ఇద్దరు భార్యలు కుంతి మాద్రి పుత్రులలో పెద్దవాణ్ణి నేను బతికున్నాను ధర్మం ధర్మమే నోటితో చెప్పింది ధర్మం కాదు అనుష్ఠించింది ధర్మం కాబట్టి నువ్వు కోరుకో అన్నప్పుడు బ్రతికుండవలసిన వాడు మా నాన్నగారి రెండో భార్య కొడుకు మా పిన్నమ్మ కొడుకు బతకాలి అందుకని ఆవిడ పెద్ద కొడుకు కనుక నకులుణ్ణి బతికించమన్నాను అనుష్ఠించని వాచా వేదాంతం నాకు అక్కర్లేదన్నాడు ధర్మరాజు పొంగిపోయి ఆయన అన్నాడు నేనెవరో తెలుసా నేను యమధర్మరాజుని నీ తండ్రిని నాయన ఒక్కసారి నువ్వు పన్నె అసలే ధర్మరాజువి దానికి తోడు పన్నెండేళ్లు కొన్ని వేల మంది బ్రాహ్మణుల దగ్గర వేద పండితుల దగ్గర రోమశ మహర్షి దగ్గర మార్కండేయుడి దగ్గర విన్నావు విన్నది తలలో ఎంత పెట్టుకున్నావో పరీక్షిద్దామని వచ్చాను పొంగిపోయానరా తండ్రి ఏమి మాటలు చెప్పావు ఏను ధర్ముడ జువ్య రాజకులేంద్ర సత్యము శౌచమున్ దానమున్ తపమున్ శమంబు దాంతియున్ యశము పరిజ్ఞాన యుక్తియునాదు మూర్తులు సమ్మదంబున ఇప్పుడు మత్సూను ఉత్తమ ధార్మికున్ నిన్ను చూచు వేడుక వచ్చి తిన్ నా కొడుకు అయినటువంటి నిన్ను చూడ్డానికి వచ్చానరా యమధర్మరాజు గారంటే లోకమంతా ఏమనుకుంటుందంటే ఉసురు తీసేవాడు అనుకుంటుంది కాదు నేను ధర్మానికి ప్రతిరూపాన్ని నా మూర్తులు ఏమిటో తెలుసా సత్యము శౌచము దానము తపస్సు ఇంద్రియ నిగ్రహము కాంతి కీర్తి పరిజ్ఞాన అను అనురక్తి జ్ఞానం పొందాలనేటటువంటి కాంక్ష ఇవి నా రూపాలు నిన్ను పరీక్షించాలని ఆ మూర్తులు కలిగిన నేను ఈ జ్ఞానం కలగాలంటే బ్రాహ్మణ స్పర్శ ఉండాలి నువ్వు కోరుకోకుండా అరణ్యవాసం వనపర్వం అరణ్యపర్వమైంది నీకు ఇంతమంది విద్వాంసులు వచ్చి బోధించారు ఏం నేర్చుకున్నావు అని వచ్చాను తండ్రి పరమ సంతోషించాను రా నీ తమ్ముళ్ళందరినీ బతికించాను కాబట్టి భీమార్జున నకుల సహదేవులు నలుగురు బతుకుతారు అంతేకాదు నీకు ఒక వరం ఇస్తున్నాను ఈ పన్నెండు సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయే సమయం ఆసన్నమైంది అజ్ఞాతవాసం చాలా కష్టం ఎందుకంటే మీ తేజస్సు అటువంటిది ఎక్కడ దాక్కున్నా దొరుకుతారు మారువేషాలు వెయ్యాలి మారువేషాలు వెయ్యడం అంత తేలిక కాదు కానీ నీ యొక్క జ్ఞానశక్తికి నీ యొక్క అధ్యయన శక్తికి నేర్చుకున్న దాన్ని జాగ్రత్తగా మనసులో నిలబెట్టుకున్నటువంటి నీ యొక్క వినయానికి ఆ ధారణకి మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నాను అజ్ఞాతవాసంలో మీ ఐదుగురు ద్రౌపదీదేవి ఏ వేషం కట్టినా ఎవ్వరూ గుర్తుపట్టలేరు అయిపోయిందంతే అజ్ఞాతవాసం తన ధర్మంతో ఎవరి వలన పూర్తవుతోంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ మొదలైంది ధౌమ్యుడు చదివినటువంటి సూక్తంతో ప్రారంభమైంది ఆరణ్యపర్వం నశించిపోతారు ధార్తరాష్ట్రులంటూ సూక్త పఠనం చేస్తూ వెళ్ళాడు ఎక్కడ పూర్తయిపోయింది బ్రాహ్మణులతో కలిసి తిరిగిన కారణం చేత ఏ జ్ఞానం పొందాడో దాన్ని చెప్తే యమధర్మరాజు గారు పొంగిపోయి అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని చెప్పాడు కేవలము బ్రాహ్మణులతో కలిసి ఉండడం ఎంత బలాన్ని ఇచ్చేసిందో చూడండి పాండవులు అందుకున్నారు ఆ బ్రాహ్మణులు అది వేదం చదువుకున్న పండితులు కనపడితే నేల మీద పడి నమస్కరించండి అని కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపర శివావతారులు భూమి మీద నడిచిన వేరొక శంకరావతారం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆ మాట చెప్పారంటే అది కారణం ఇవాళ మన అదృష్టం ఏమిటంటే ఆరణ్య పర్వం యొక్క ప్రవచనం పూర్తవుతున్న రోజున ఇంతమంది వేద పండులు పండితులు గాయత్రీ స్వరూపాలై వచ్చి ఈ సభని అలంకరించడం కాబట్టి నాయనా నీ ధర్మానికి మెచ్చుకున్నాను అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది చక్కగా మీరు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతారు మరిచిపోతాడేమో అని చూశాడు యమధర్మరాజు గారు ధర్మరాజు గారు అన్నాడు అడగకుండానే ఇన్ని వరాలు ఇచ్చారు చాలా సంతోషం కానీ అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక బ్రాహ్మణుడి అరణి పోయింది అది దొరికితే తప్ప ఆయన ధర్మం నిలబడదు ఆ బ్రాహ్మణుడికి తృప్తి కలిగించద్దు నేను అరణి ఎక్కడుంది అని అడిగాడు అడిగితే యమధర్మరాజు పకపక నవ్వి ఎవడైనా ఇన్ని కలిసి వస్తే ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోతాడు ఆ బ్రాహ్మణుడికి ఏదో చెప్పచ్చులే అంటాడు ఒక బ్రాహ్మణుడి ధర్మం నిలబెట్టడం క్షత్రియ ధర్మం గనక నన్ను మళ్ళీ అదే అడిగావురా నాయన అడగమంటే అన్ను వదిలిపెట్టి జరిగావా ఏమి క్షాత్రధర్మం రా తండ్రి నీది ఆ లేడీ ఏదో కాదు లేకపోతే అర్జునుడికి చెక్కదా బాణానికి నేనే నేనే పట్టుకొచ్చారని ఇదిగో తీసుకో అని ఇచ్చాడు చిత్రం ఏమిటో తెలుసా పదిలంగా దాన్ని పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడో ద్వైతవనంలో కూర్చున్న బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం పెట్టాడు అయ్యా మీ అరణి తెచ్చాను చాలు నా జన్మ సార్థకమైందన్నాడు బ్రాహ్మణ సేవ వేదం చదువుకున్న వాడికి ఎంత గౌరవించిందో సమాజం దాని వలన ఎంత అభ్యున్నతిని పొందారో పర్వం ఎక్కడ పూర్తయిందో తెలుసుకుంటే వేద ప్రమాణాన్ని మనం ఎంత గౌరవించాలో వేదాన్ని ఎంత గౌరవించాలో వేదం చదువుకున్న వాళ్ళని ఎంత గౌరవించాలో మనకు అర్థమవుతుంది అక్కడ ఆరణ్య పర్వాన్ని పూర్తి చేశారు పూర్తి చేస్తూ ఆదిదేవుడవైన నీవు దయామతిన్ పొడసూపి ఆదరించుట తేచి ధన్యుడనైతి ఇంతకు ఎక్కుడుండేది కల్ కల్గునే అయినా నా మది ఎల్లనాడును మోహాదులం పెడబాసి ధర్మమునందు నొక్కన చేయవే మీరు ఇంకొక్కటి అడగండి ఇంకొకటి అడగండి అంటున్నావు కదా యమధర్మరాజా నాకు ఒక్కటే ఈ చాలు ఇంకా నాకేమీ వద్దు ఎంత బలమైనటువంటి సంఘర్షణతో కూడిన సందర్భం ఏర్పడినా నా మనసు ధర్మమునందే నిలబడుగాక పరమ సంతోషపడిపోయాడు యమధర్మరాజు గారు ఈ పద్యంతో పూర్తి చేశారు అంటే ప్రధాన ఘట్టం ఇక్కడతో పూర్తయిపోయింది ఆరణ్య పర్వ సారాంశం ఏమిటి అంటే నేను మీతో ప్రతిరోజు మనవి చేస్తున్నా ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించడు ఏది ధర్మమో ధర్మమేదో చెప్పడానికి నేను కాదు అధికారి ఎవ్వరూ కాదు అధికారి వేదం అధికారి వేదము ఈశ్వర ప్రోక్తము కాబట్టి వేదం ఏం చెప్పిందో అది ధర్మం ఆ వేదాన్ని నమ్మి వేదానికి మనం నమస్కరించి నిలబడిన నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది కాబట్టి ఆరణ్య పర్వాన్ని నా ప్రవచనాన్ని ఇవాళ ఇక్కడతో పూర్తి చేస్తూ అంత గొప్ప పర్వాన్ని నాకేమీ అధికారం లేకపోయినా నన్ను పనిముట్టుగా స్వీకరించి నా చేత చెప్పించినటువంటి కృష్ణ భగవానుడి పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ నిజంగా ఇవాళ ఆరణ్య పర్వం పూర్తయినప్పుడు కృష్ణ భగవానుడు ప్రీతి చెందాడు అనడానికి తార్కాణం ఏమిటంటే మహానుభావుడు అదిగో కృష్ణావధానులు గారి సభలోకి రావడం వారు వచ్చి కూర్చోవడం గాయత్రీ స్వరూపాలు లాంటి ఎందరో వేద పండితులు రావడం అప్పుడు వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఆ వేద పఠనం చేస్తారు అది చాలు బహుశ నాకు తెలిసి ఆరణ్య పర్వం ఇలా ఎక్కడా పూర్తయి ఉండదు అది ఒక్క అయ్యప్ప స్వామి దేవస్థానానికే కీర్తి దక్కింది అందుకే నేను ఇవాళ ప్రవచనం కూడా అంత గబగబా చెప్పా ఎప్పుడెప్పుడు అది వింటానా అని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది మీరు అదే ఉవ్విళ్ళూరుతున్నారు కాబట్టి చక్కగా మనం ఇప్పుడు ఆ వేద పఠనం ఆ వేదమంత్ర పఠనాన్ని చక్కగా శ్రవణం చేద్దాం అందరం వారు వేదిక మీదకి వస్తున్నప్పుడు అందరం లేచి నిలబడి నమస్కారం చేద్దాం వారు వచ్చి కూర్చున్న తర్వాత మనం కూర్చుందాం ఆ వేదం చెప్తున్నంతసేపు రెండు చేతులు జోడించి అంజలి ఘటించి నమస్కరిస్తూ విందాం ఇంతకన్నా జన్మకి అదృష్టం ఇంకొకటి ఉండదు అలాగే మార్చి ముప్పై ఒకటో తారీఖు స్మార్తుల యొక్క శ్రీరామ నవమి వైష్ణవ పరంగా వైష్ణవులు ఒకటవ తారీఖు ఏప్రిల్ ఒకటిని చేస్తున్నారు మనకి పక్కన ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి దేవస్థానంలో ఏప్రిల్ ఒకటి శ్రీరామనవమి ఆ శ్రీరామ నవమి అద్భుతమైనటువంటి తిథి ఆ తిథిని తప్పకుండా జరపాలి అందుకే ముప్పై ముప్పై ఒకటి రెండు రోజులు కూడా శ్రీరామాయణం మీద ప్రవచనం చేస్తారు ముప్పయో తారీఖున రామచంద్రమూర్తి యొక్క అవతార వైశిష్ట్యం మీద చెప్తాను ముప్పై ఒకటో తారీఖున సీతారామ కళ్యాణం చెప్తాను శాస్త్రం సీత శ్రీరామ నవమిని ఒకలా చెయ్యమని చెప్పింది అలాగే మనం ఏం చేద్దామంటే ఆ రోజు ఉదయం శ్రీరామచంద్రమూర్తి భజన చేసి ఆ రోజు ఏ పదకొండు గంటలకో కళ్యాణం ఉంటుందేమో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భావ సర్గ శ్లోకాలు చదవాలి అందరం అందరం కలిసి చదవాలి కాబట్టి అందరం కూర్చుని నేను చెప్తాను మీరు శ్లోకాలు చెప్తురు కానీ తర్వాత కళ్యాణం ఉంటుంది చక్కగా కళ్యాణం చూసి సాయంకాలం ఖచ్చితంగా ఐదు గంటలకి స్వామివారి కిరీటం తీసుకుని రామచంద్రమూర్తి దేవస్థానం అర్చక స్వామివారు ఈ సభామంటప మధ్యంలోకి తీసుకొచ్చి పెడతారు మకుటధారణ సర్గ పారాయణ చెయ్యాలి ఆ రామచంద్రమూర్తికి అలంకారం చేసి కిరీటం పెడితే వశిష్ఠోవా మదేవశ్చాజాబాలి రథకాశ్యప అని మహర్షులందరూ నిలబడి కిరీటధారణ చేశారు మూడు లోకములు సంతోషించే రాముడికి కిరీటం పెడితే ఆ మకుటధారణ సర్గ చదవాలి ఆ రోజున మకుటధారణ సర్గ చెప్తాను ఒకసారి చెప్పాక కిరీటాన్ని మేళతాళాలతో తీసుకెళ్లి రామచంద్ర ప్రభువుకు అలంకారం చేసి సాయంకాలం రథంలో సీతారామచంద్ర ప్రభువుని కూర్చోపెట్టుకుని ఆ కళ్యాణమూర్తులతో మనం మాడవీధుల్లో ప్రదక్షిణంగా దేవాలయానికి తిరిగి వస్తాం కాబట్టి ఈ సంవత్సరం శ్రీరామనవమి కార్యక్రమాలు మనందరం కడుపు నిండా అద్భుతంగా శాస్త్రీయంగా చేసుకుందాం కాబట్టి మనకి శ్రీరామనవమి ముప్పై ఒకటినే ప్రారంభం ముప్పై ఒకటి సాయంకాలం శ్రీరామాయణం మీద ప్రవచనం ఉంటుంది కాబట్టి రేపటి నుంచి ఒక రెండు మూడు రోజులు ప్రవచనాలు ఉండవు ఆ తర్వాత మళ్ళీ మహాభారతం ఉద్యోగ పర్వం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న ప్రశ్నకి జవాబు శ్రీరామాయణ ప్రవచనాల రెండు రోజుల్లో చెప్తారు కాబట్టి స్వస్తి బలై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి